కస్మాత్ పునః కారణాత్ క్రియమాణం కర్మ స్వకార్యారంభం అకుర్వత్ సమగ్రం ప్రవిలీయతే ఉచ్యతే యత బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా బ్రహ్మ అర్పణం ఏన కారణేన బ్రహ్మవిద్ హవి అగ్నౌ అర్పయతి తద్బ్రహ్మ ఏవ పశ్యతి తస్య ఆత్మవ్యతిరేకేణ అభావం పశ్యతి యథా శుక్తికాయాన్ రజతాభావం పశ్యతి తదుచ్యతే బ్రహ్మ ఏవ అర్పణం ఇది యథా యద్రజతం తత్ శుక్తికా ఏవ ఇది బ్రహ్మ అర్పణం ఇది అసమస్తే పదే యత్ అర్పణబుద్ధ్యా గృహ్యతే లోకే తత్ అస్య బ్రహ్మవిదో బ్రహ్మ ఏవ ఇత్యర్థః ब्रह्महविः तथा यत् हविर्बुद्ध्या गृह्यमाणम् तत् ब्रह्म एवास्य तथा ब्रह्माग्नौ इति समस्तम् पदम् अग्निः अपि ब्रह्म एव यत्र हूयते ब्रह्मणा कर्त्रा ब्रह्म एव कर्ता इत्यर्थः यत् तेन हुतम् हवनक्रिया तद्ब्रह्म एव యత్ తేన గంతవ్యం ఫలం తదపి బ్రహ్మ ఏవ బ్రహ్మకర్మసమాధినా బ్రహ్మ ఏవ కర్మ బ్రహ్మకర్మ తస్మిన్ సమాధి యస్య స బ్రహ్మకర్మసమాధి తేన సమాధినా బ్రహ్మ ఏవ గంతవ్యం ఏం లోకసంగ్రహం చికీర్షుణాపి క్రియమాణం కర్మ పరమార్థత అకర్మ బ్రహ్మబుద్ధ్యుపమృతితత్వాత్ ఏం సతి నివృత్తకర్మణ అపి సర్వకర్మసన్యాసిన సమ్యగ్దర్శనస్తుత్యర్థం యజ్ఞత్వసంపాదనం జ్ఞానస్య సుతరాం ఉపపద్యతే యత్ అర్పణాది అధియజ్ఞే ప్రసిద్ధం తత్ అస్య అధ్యాత్మం బ్రహ్మ ఏవ పరమార్థదర్శిన ఇతి అన్యథా సర్వస్య బ్రహ్మత్వే అర్పణాదీనాం ఏవ విశేషతో బ్రహ్మత్వాభిధానం అనర్థకం స్యాత్ తస్మాత్ బ్రహ్మ ఏవ ఇదం సర్వం ఇది అభిజానతో విదుషః సర్వకర్మాభావః కారకబుద్ధ్యభావాచ్చ నహి కారకబుద్ధిరహితం యజ్ఞాఖ్యం కర్మ దృష్టం సర్వమేవ అగ్నిహోత్రాదికం కర్మ శబ్దసమర్పిత దేవతావిశేషసంప్రదానాధికారకబుద్ధిమత్ కర్తభిమాన ఫలాభిసంధిమత్ దృష్టం న ఉపమృదితక్రియాకారకఫలభేదబుద్ధిమత్ కర్తృత్వాభిమానఫలాభిసంధిరహితం వా ఇదంతు బ్రహ్మబుద్ధ్యుపమృదితాత్ पणादिकारककक्रियाफलभेदबुद्धिकर्म अतः अकर्म एव तत् तथा च दर्शितम् कर्मण्यकर्म यः पश्येत् कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित्करोति सः गुणागुणेषु वर्तन्ते नैव किञ्चित्करोमीति युक्तो मन्येत तत्त्ववित् इत्यादिभिः తథా చ దర్శయన్ తత్ర తత్ర క్రియాకారకఫలభేదబుద్ధ్యుపమర్దం కరోతి దృష్టా చ కామ్యాగ్నిహోత్రాదౌ కామోపమర్దేన కామ్యాగ్నిహోత్రాదిహాని తథా మతిపూర్వకామతిపూర్వకాదీనాం కర్మణాం కార్యవిశేషస్య ఆరంభకత్వం దృష్టం తథా ఇహాపి ब्रह्मबुद्ध्युपमृदितार्पणादिकारकक्रियाफलभेदबुद्धेः बाह्यचेष्टामात्रेण कर्मा अपि विदुषः अकर्म सम्पद्यते अत उक्तम् समग्रम् प्रविलीयते इति अत्र केचिदाहुः यद्ब्रह्म तदर्पणादीनि ब्रह्म एव किल अर्पणादिना पञ्चविधेन कारकात्मना व्यवस्थितम् स तद् एव कर्म करोति తత్ర न अर्पणादिबुद्धिः निवर्त्यते किन्तु अर्पणादिषु ब्रह्मबुद्धिः आधीयते यथा प्रतिमादौ विष्णादिबुद्धिः यथा वा नामादौ ब्रह्मबुद्धिः इति सत्यम् एवमपि स्याद् यदि ज्ञानयज्ञस्तुत्यर्थम् प्रकरणम् न स्यात् अत्र तु सम्यग्दर्शनम् ज्ञानयज्ञशब्दितम् అనేకాన్ యజ్ఞశబ్దితాన్ క్రియావిశేషాన్ ఉపన్యస్య శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ ఇది జ్ఞానం స్తౌతి అత్ర చ సమర్థమిదం వచనం బ్రహ్మార్పణమిత్యాది జ్ఞానస్య యజ్ఞత్వసంపాదనే అన్యథా సర్వస్య బ్రహ్మత్వే అర్పణాదీనామేవ విశేషతో బ్రహ్మత్వాభిధానం అనర్థకం స్యాత్ ఏ తు అర్పణాదిషు ప్రతిమాయాం విష్ణుదృష్టివత్ బ్రహ్మదృష్టిः క్షిప్యతే నామాదిషు ఇవ చ इति ब्रुवते न तेषाम् ब्रह्मविद्या उक्ता इह विवक्षिता स्यात् अर्पणादिविषयत्वात् ज्ञानस्य न च दृष्टिसम्पादनज्ञानेन मोक्षफलम् प्राप्यते ब्रह्मैव तेन गन्तव्यम् इति च उच्यते विरुद्धम् च सम्यग्दर्शनम् अन्तरेण मोक्षफलम् प्राप्यते इति प्रकृतविरोधश्च सम्यग्दर्शनम् च प्रकृतम् कर्मण्यकर्म यः पश्येत् इत्यत्र अन्ते च सम्यग्दर्शनम् तस्य एव उपसंहारात् श्रेयान् द्रव्यमयाद्यज्ञा्ज्ञानयज्ञः జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం ఇత్యాదిన సమ్యగ్దర్శనస్తుతిం ఏవ కుర్వన్ ఉపక్షీణः అధ్యాయः తత్ర అకస్మాత్ అర్పణాదౌ అప్రకరణే ప్రతిమాయా ఇవ విష్ణుదృష్టి ఉచ్యతే ఇది అనుపపన్నం తస్మాత్ యథావ్యాఖ్యాతార్థ అయం శ్లోకः